మాదేవ నిరుగులుతూ ఉయ్యాలో మల్లె పూల తోడ ఉయ్యాలో మాదేవ నిరుగులుతూ ఉయ్యాలో పొన్న పూల తోడ ఉయ్యాలో పొగిడి పూజింతును ఉయ్యాలో పొన్న పూల తోడ ఉయ్యాలో పొగిడి పూజింతును ఉయ్యాలో సంపెంగ పూల ఉయ్యాలో ఇంపుగా పూజింతు ఉయ్యాలో కొలిచేద ఉయ్యాలో అందరినీ తలిచి ఉయ్యాలో గంగా నిన్ను మరిచి ఉయ్యాలో అందరినీ తలిచి ఉయ్యాలో గంగా నిన్ను మరిచి ఉయ్యాలో గంగా నీకు శరణం ఉయ్యాలో గడియ ఉండవమ్మ ఉయ్యాలో గంగా నీకు శరణం ఉయ్యాలో గడియ ఉండవమ్మ ఉయ్యాలో బంతి పూల తోడ ఉయ్యాలో